ఇదమన్యచ్చ యాజ్ఞిక వృక్షాః ఏ సంతి అశ్వత్థ ఉదుంబర పలాశాదయ తేషామపి సంరక్షణం భవతి ఎత్ర యజ్ఞ ప్రవర్తతే తేషాం ఏతాదృశవృక్షాణం సాహాయ్యం భవేదేవ అత తాన్ వృక్షాంతే ప్రరోహేయురేవ అత యాజ్ఞిక వృక్షాన్ వృక్షాణం తత్ర సంరక్షణమపి यज्ञ यज्ञस्य अनुष्ठानेन यज्ञानां ज्ञानेन भवति गोसंरक्षणम् अग्निहोत्रप्रायणा यज्ञाः किं प्रायणमग्निहोत्रमिति वत्सो वा अग्निहोत्रस्य प्रायणम् यज्ञाः सर्वे अग्निहोत्रेणैव आरब्धाः अग्निहोत्रं केन आरब्धं वत्सो वा अग्निहोत्रस्य प्रारम्भः तेनैव अतः గౌరేవ యజ్ఞస్య ప్రాధాన్యం ఇది గో సంరక్షణమపి ఎత్ర యజ్ఞో ప్రవర్తతే తత్ర గో సంరక్షణమపి భవేదేవ అగ్నిహోత్రిణాం ఋత్విజాం సర్వేషామపి వృత్తిరపి తత్ర కల్పనీయా భవతి ఎత్ర సర్వేషాం వృత్తిర్భవతి జీవనోపాయ ఎత్ర భవతి తదైవ యజ్ఞాదయో ప్రవర్తంతే వృత్తిరేవ ఎత్ర నాస్తి వృత్తిజాం యజమానానాం तत्र को वा यज्ञम् अनुतिष्ठेत् अतः यत्र यज्ञो प्रवर्तते तत्र ऋत्विजां यजमानानां सर्वेषामपि वृत्तिरपि सुखं तिष्ठति यज्ञशाला यज्ञद्रव्याणि यज्ञाङ्गानि यानि यानि द्रव्याणि सन्ति तेषां सर्वेषामपि संरक्षणं भवति अतः यज्ञानाम् अनुष्ठानम् अवश्यं सर्वदा सर्वैः कर्तव्यम् इति शास्त्रेण पुनः पुनः